దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికి ఎటివారో నే తెల్పెదా నీకే వెర్రిబోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మాలేవోయి నీవా దేవునిలోన నీవా దేవునిలోన నిను లెస్స వెదికిన నా వెదికినన్నావాలి ముచ్చట అడుగోయి తెల్పెద కనుగొనబోయి నామ రూప కర్మ లేవోయి దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవు ఇప్పటికీ ఎట్టివారో నే తెలిపెద నీకే వెర్రిబోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామ రూప కర్మ లేవోయి నీవు ఆ దేవుని లోపన నిను లెస్స వెదికిన అన్నావాలి ఉంచట అడుగోయి తెలిపెద కనుగొనబోయి నామరూప కర్మ లేవోయి ఇది పదవిభజన